శంఖమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి వంకలాడ భుజములు వ్రాసుకొంటి మిమ్మును నారాయణ అని ఇట్టి నరకములు తరించితి శ్రీరామ అని పొందితి జీవన్ముక్తి దూరించి గోవిందా అని తోలితి పాపములెల్లా ధీరుడనై వడుకెల్ల తిద్దుకొంటినిదిగో శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి వంకలాడ భుజములు కొంటి మిమ్మును దామోదరా అని తొల్లి దాటితి దుఃఖములెల్ల వామనా అని కర్మములు వంగదొక్కితి భూమి రమణాని పుటుకులు గెలిచితి వేమరు ఇతరులకు వెరవనేనింకను శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి వంకలాడభుజములు వ్రాసుకొంటి మిమ్మును హరియచ్యుత అని ఆపదల నణచితి పురుషోత్తమా అని పుణ్యములెల్లా మీరితి అరుదైన శ్రీ వెంకటేశ అని మించితి తొరలి సంసారపు దూరు చక్కపెట్టితి శంకమ నీవు సాక్షి నీవు సాక్షి వంకలాడ భుజములు వ్రాసుకొంటి మిమ్మునో